विदुरुनिविन्दा विजयी भव हृदयेश्वरा विजयी भव दैवशिखामणि दानवमर्दना వేవేలకు నీకు విజయీభవ శ్రీవల్లభగుణ చింతాసాగరా ఈవలనిది విజయీభవా విదురుని విందా విజయీ భవా హృదయేశ్వర విజయీ భవా జగదేక విభుడా శతమఖ వందిత వెగటు విజయముల విజయీ భవా నిగమ వినుత సర్వనిలయ నారాయణ ఎగిరించ కృప విజయీ భవా విదురుని విందా విజయీ భవ హృదయేశ్వర విజయీ భవ జలధి సర్వజంతు విహారక వెలసిని మహిమలు విజయీ భవ కలిత శ్రీ వెంకట కామిత వరద నిత్య ఇలధర నీకు विजयी भवा विदुरुनि विन्दा विजयी भवा हृदयेश्वरा विजयी भवा